అందరికీ నమస్కారం లఘు సిద్ధాంత కౌముదిలో మనం ఇప్పుడు చదువుకోబోతున్న సూత్రం రెండవ సూత్రం అదర్శనం లోపహ అని ఇది లోపం అనే సంజ్ఞని చెప్పే సూత్రం ఇందులో రెండు పదాలు ఉన్నాయి ఒకటి అదర్శనం రెండు లోపహ అని లోపం అని దేన్ని అంటారు అంటే కనబడకపోతే దాన్ని లోపం అంటారు కనబడకపోవడము అంటే చాలా విషయాలు మనకు కనబడి ఉన్నాయి వాటన్నింటికి లోపం అంటారా అంటే కాదు వ్యాకరణ శాస్త్రంలో లోపమనే పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నారో చెప్తున్నారు ఈ సూత్రంతో అంటే అప్పటి వరకు ఉండి అప్పుడు కనబడకపోతే దాని లోపము అంటారు ఇది వ్యాకరణం అంటే శబ్దాలకు సంబంధించిన విషయం కాబట్టి శబ్ద శాస్త్రం అనేది కనబడడం ఉండదు వినబడటమే ఉంటుంది మరి అదర్శనం అనే దానికి కనబడడం అనే అర్థం తీసుకుంటే మనం ఎలా శబ్దానికి అన్వయించుకోగలం అసంభవం కదా అందుకని ఇక్కడ కనబడకపోవటము అంటే జ్ఞానార్థకమైన అర్థం తీసుకొని వినబడకపోవడము అని తీసుకుంటాం అంటే శబ్దం ఇప్పటి వరకు వినిపించి ఇప్పుడు వినబడకపోతే దానికి లోపమని పేరు అదే కింద చెప్తున్నాడు ప్రసక్తస్య అదర్శనం లోపసంజ్ఞం స్యాత్ అంటే ఇప్పటివరకు అది ఉండి ఇప్పుడు లేకపోతే దానికి లోపమని పేరు ప్రతి సంజ్ఞాసూత్రంలోనూ ఒకటి ఆ ఏ పేరు పెడతామో ఆ పేరు సంజ్ఞాపదము దేనికి ఆ పేరు పెడతామో అది సంజ్ఞి పదము ఇలా రెండు ఉంటాయి ఇందులో లోపం అనేది సంజ్ఞ అదర్శనం అనేది సంజ్ఞి అంటే వర్ణం లేదా ప్రత్యయం లేదా ఇంకేదైనా కానీ అప్పటి వరకు ఉండి అప్పుడు లేకపోతే అప్పుడు వినిపించకపోతే దానికి లోపం అనే పేరు ఎలా అయితే మనం దధి మధు ఇలాంటి శబ్దాలు వాడుతూ ఉంటాం రామ కృష్ణ వనం ఫలం వీటిలో మనకి విభక్తి వినిపిస్తుంది కానీ దధి అనే శబ్దం ఉంది ఇది ప్రథమ ఏకవచనం కానీ ఏ ప్రత్యయము మూలం ఇకారాంత నపుంసకలింగ దధి శబ్ద అని చదువుతాం ప్రథమ ఏకవచనంలో కూడా దధి అనే చెప్తాం అలాగే మరుత్ అనే శబ్దం చదువుతాం ప్రథమ ఏకవచనంలో కూడా మరుత్ అనే ఉంటుంది మూలం ఏదుందో ప్రథమ ఏకవచనం కూడా అదే ఉంది మరి ఇక్కడ ఏమి ప్రత్యయం కనబడట్లేదేంటి అంటే ఆ ప్రత్యయం అక్కడ ఉండేది ఇప్పుడు మనకు కనబడట్లేదు అది లోపించింది దీనికే లోపమని పేరు అది ఇది అదర్శనం లోప అనే సూత్రానికి సామాన్యంగా అర్థం